కీర్తన సంఖ్య నూట ఇరవై ఏడు హరిమరి చూడబోతే నజ్ఞాని నేను మరగుచొచ్చితి మీకు మహిళ నారాయణ నిన్ను ధ్యానము చేసి నిచ్చ అన్నమయ్య గారెదుట అదిగోనయ్యా పన్నియాతనినే చూచి పాతకులమైన మమ్మ మన్నించవయ్యవో మధుసూదన సంకీర్తనలు చేసి సారచాళ్ల పాకన్నమయ్య అంకెల నీ సన్నిధినే అదుగోవయ్య అంకించీనే వారి వాడనని దుష్టుడనైనా నా సంఖ్యదీరగావయ్య సర్వేశ్వరా పాదాలందున్నాడు తాళ్లపాకన్నమయ్య మీకు ఆదరాన ముక్తుడై అదిగోవయ్యా ఈ దశ శ్రీ వెంకటేశ ఈ సంబంధాననే నన్ను నీ దయబెట్టి రక్షించు నెమ్మది భూరమణ